ఎరుకను కలలోపల నరుదించేటి మీరలట్లా అరుదించితిరి ఎరుక జన నేను మీరలు ఎరుకతో తనువా ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తేస్తి ఎరిగి ఈ వరకు గురుబోధంచను మేల్క నరులారా చేకుంటే ఎరుకానే కల జోలి ఎరిగున్న నిల్వాదన్ చెరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు ఎరుక అను కలలోపల నేనరుదెంచితి మీరలట్ల అరుదెంచితిరి ఈ ఎరుక జన నేను మీరలు ఎరుకతో చనువారమనుచు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తి ఎరిగి ఈ వరకు గురుబోధంచను మేల్క నరులార చేకుంటే ఎరుకానే కల జోలి ఎరిగున్న నిల్వదంచు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి ఈ వరకు